ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సజీవ స్వరాలు ధారావాహికలు వెయ్యేళ్ల పద్య కవితా వారసత్వం నందూరి రామకృష్ణాచారి గారి ప్రసంగం వినండి ఆధునిక విమర్శకుడు తెలుగు పద్య కవితపై మోపే నీలాపనంలో ఒకటి ఉంది తెలుగు పద్య కవితకు సామాజిక స్పృహ లేదు అని పద్య కవులు ఆకులు రాలని పూలువాడని వసంతారామ మధ్యములో రాకాచంద్ర సహస్రములు వెలుగు హర్మ్యాగ్రాలలో నివసిస్తారు అని రాజులకు ప్రభువులకు వారు బానిసలు అయ్యారని అధిక్షేపణ ప్రాచీనాంధ్రకులందరూ తాము జగద్ధితమ్ముగా రచన చేస్తున్నామని అని వ్రాశారు విశ్వశ్రేయ కావ్యం అని ఉద్ఘోషించారు నన్నయ మహాకవి సంస్కృత భాషలో పుట్టి పెరిగినెట్టివాడు పంచమవేదమైన మహాభారతాన్ని తెలుగులో వ్రాయటానికి ఉద్యమించడమే ఒక ప్రగతి వాంగ్మయ యజ్ఞం అభ్యుదయ సారస్వత సత్రయజ్ఞం తిక్కన చేసిన హరిహరణాధోపాసన జగద్ధిత సంకల్పమే ఎర్రన సమకాలీన స్వాతంత్ర ఉద్యమ ప్రవర్తకుడు విద్యారణ్య మహర్షికి పూర్వరంగ ప్రవర్తకుడు దేశభక్తుడు శ్రీనాథ మహాకవి చేసిన రాజ నిగ్రహణ విమర్శకులు విస్మరించుతున్నారు లక్ష్మీ కటాక్ష లీలా సీధు మదమున మనము లోపల ఉండుకనని భూపతి లేదట అన్నాడు శ్రీనాథుడు ఈ మనుజేశ్వరాగములకు కృతి ఇవ్వనని ప్రతిజ్ఞ చేశాడు పోతన మంచన మహాకవి అన్నమాట బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూళల అప్పడుపు కూడు భుజించుట కన్న సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై శంకుసార నృసింహకవి ప్రభువులను అందరినీ దుమెత్తి పూశాడు శ్రీకృష్ణదేవరాయలకు ఆశ్రితుడైన అలసాని పెద్దను కూడా మనుచరిత్రలో బాహాటంగా రాజుల బహుభార్యాత్వమును నిరసించాడు స్వరోచి ముగ్గురు రాణులతో విహరించే సందర్భంలో హంసతో లేడి అన్న మాటలు కావున దాసీనికరము కైవసమై సంచరించు క్రమమున విద్యా ప్రావీణ్య వైభవోన్నతి చే వచ్చిన వారి శ్రీరిషప్పకుమింకన్ దూర్జితి మహాకవి చేసిన రాజ నిగ్రహణ విస్మరింపరానిది రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు తయాన తురగీ భూషాదులు ఆత్మవ్యథాబీజంబులు అన్నాడు వేమన కవిత్వం అంతా సమకాలీన సామాజిక స్పృహతో నిండి ఉంది వేమన యథాక్షరంగా దిగంబర కవి అక్షరాల అభ్యుదయ కవి అసలు కవిత్వం అంటే ఏమిటి కాంతాసమితంగా కవి కర్తవ్య బోధ చేయాలని ఆలంకారిక నిర్దేశం వేడి కాదు కవిత విరబూసు వెనులే కవిత వాడి పదును కత్తి కదు ప్రతి కవీశ్వరుండు పైగంబరుడు సదా ధర నిరుక్త వక్త ద్రష్ట స్రష్ట బధిర సంఘమునకు బహిరంతరాత్మలై కదలగలరు కవులు మెదలగలరు ఆధునిక యుగంలో శ్రీ కందుకూరి విజయసింగం గారు తమ కళాన్ని సంఘ సంస్కరణకు పొదునైన కత్తిగా ప్రయోగించారు అవినీతి పొరుడైన ఒక న్యాయాధిపతి ఆయన ధాటికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు చిలకమట్టి లక్ష్మీ నరసింహకవి రాసిన ఒక చేతగీది పద్యం సమకాలీన స్వాతంత్రోద్యమానికి దోహదం కల్పించింది భరతఖండమ్ము చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి గాంధీయుగంలో ఎందరెందరో కవులు కీలు విడారు పలువురు పద్య కవితలు రాశారు భావకవులలో పడుగులు కవుల పద్యరచనలకు దేశభక్తి అంతరాత్మగా భాషించింది ఏ దేశమే వినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ప్రాచీన సంప్రదాయాలపై దండెత్తిన త్రిపురలేని రామస్వామి సంప్రదాయ పద్యశిల్పంపై అధిక్షేపణకు దిగలేదు ఆయన వ్రాసిన కవిత తెలుగు పద్య శిల్ప సౌష్ఠవ దీర్ఘుతులతో వెలుగొందుతున్నది మలమల మాడు పొట్ట తెగమాసిన బట్ట కలంత పెట్టగా విల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా ఉత్తల పడిపోయి జీవరహితుండగు బొమ్మకు ఇండ్లు వాకిళుల్ పొలములు పుట్ర ఇచ్చడి ప్రబుద్ధుల దాతల ఇచ్చమెచ్చదన్ తుమ్మల సీతారామమూర్తి గారు గాంధీ మహాత్ముని ఆత్మకథ పద్యకావ్యంగా వ్రాశారు వేదుల సత్యనారాయణ శాస్త్రి వెలిగించు కగడ వెలిగింపబోయి అర్ధమత్తులకు అధికార దృత్తులకు భోగదాసిగనున్న భూదేవి కొరకు అని ఎలుగెత్తి సాచాడు పేదల రక్తమాంసముల పెంపు వహించి దరిద్రులైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతోన్మాదము పెంచు దేవున కుమారుగ నిల్చిన రాతి బొమ్మలందూదరపోవు పాడు బ్రతుకొక్క నిమేషము సైపనాహృదిన్ దేశభక్తుల సమాధి మట్టిలో కలిసిపోవటమే ఆ పువ్వు జీవితాస్యం నీచపు దాస్య వృత్తి మన నేరని శూరత మాతృదేశ సేవాచరణం మునందు అసువులర్పణ చేసిన వారి పార్థివ శ్రీ చెలువారు చోట తద వికసించి వాసనల్ వీసు వాడిపోవగవలన్ తదుదాత్త సమాధిమృత్తికన్ సమకాలీన సమాజంలోని లోపాలను నిశితంగా విమర్శించడమే అభ్యుదయ కవిత్వం అయితే పద్య కవితలో కూడా ఆ కోవకు చేరే పద్యాలు ఎన్నో ఉన్నాయి జిత్తుల మారి నక్కలును చిల్లర దైవములు అడ్డగాడిదల్ నెత్తురు త్రావు బొబ్బులును నేతలు కారు అధికార దుర్మదోన్మత్త పిశాచ జన్ములు అభిమాన దరిద్రులు లంచగొండులున్ నశించుట ఎన్నడు భారతాంబిక పద్యకులు అందరూ సనాతన సంప్రదాయ పరాయణులైన సూత్రుడు అనుకోరదు హేతువాద నిత్య చైతన్య జగతిలో సూత్రియత్వం మనకు చోటు లేదు అని రాసిన పద్యకవులు ఉన్నారు సామ్యవాద ప్రవక్త మార్క్సుపై పద్య కవితలు వెలివిరిచాయి తెలుగులో మనిషి శ్రమకు రత్న మాణిక్యముల కంటే విలువ తెచ్చినావు విశ్వమందు కాలపురుషు గుండె గడియారమును దిద్ది మార్క్సు ఋషివరేణ్య మార్చినావు కమ్యూనిస్టు మేనిఫెస్టో తెలుగు పద్యంగా అవతరించింది కార్మికులు రెండు అందరే కమ్ము కండు ఎల్లలెల్ల మరచి ఏకమగుడు భూమిపై మీకు పోయడిదేమి కలదు తృప్పు పట్టిన సంకెళ్ళు తప్ప లెండు ఎంతమంది చెమట ఎందరి నెత్తురు పిండకుండ ఎవడు పేర్చ ధనము దొరలు చేసినట్టి దోపిడీయే ఆస్తి అంతరించవలయు ఆస్తి హక్కు ఈ ఆటవల నేపథ్యం సామ్యవాద సార సంగ్రహం జాషువా కింద రాసిన గబ్బిలిం కావ్యంలో పద్యాలు అన్ని సామాజిక స్పృహ అగ్నిపరత విస్ఫులింగాలు భూకంప ప్రకంపనాలు చెందుతున్నాయి కరుణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి కవితల్లో సహస్ర సంవత్సరాల తెలుగు పద్యశిల్ప సంస్థం సౌష్టం పరాకాష్ఠ చెందింది ప్రేయసి కన్నుదోయి కనిపించడి తీయని స్వర్గముక్కటే ధ్యేయము కాదు హీనులు అతి దీనులు మ్లానతను దరిద్ర లేచుతుందిరి సదశ్రువులం వంగ పొమ్ము నీ ప్రేయసి తోడ నీకట లభించును కోట్ల కొలంది స్వర్గముల్ కరుణశ్రీ సౌరవే హృదయాలను దున్ని కొత్త విలువలు పండించిన కవి కృషివలుడు ఆయన వ్రాసిన పాచిపిల్లలో జగన్మాతృ స్వరూపం సాక్షాత్కరిస్తుంది కుక్షిస్తంబగు కుళ్ళెరుంగడు కృషాంగుండు ఈడ్వలే కిడ్వగా రిక్షాపై సనుసున్న ఆ పశువు దారిన్ తొల్గిపోవంచు నిన్ను ఆక్షేపించును పండు కోతివలే మోమంతా కనుల్ చేసి ఏమో క్షోభించును కొంప మున్గినటులు అబ్బో ఎంత బిబ్బోకము దాశరథి కృష్ణమాచార్య చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పద్యం ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణములన్ సృజించి ఎముకల్ నుసి చేసి పొలాలు దున్ని భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కుని ఈ పద్యానికి ప్రాణనాడి సామాజిక చైతన్యమే కదా సంఘానికి సాహిత్యానికి బింబ ప్రతిబింబ భావం ఏర్పడటం సహజం గాంధీయుగంలోని స్వాతంత్ర సమరం సమకాలీన సారస్వతంలో ప్రతిఫలించింది అల్లూరు సీతారామరాజుపై ఎన్నో కవితలు అవతరించాయి మత్సుకు గంధ్యాల పాపశాస్త్రి గారి పద్యం ఒకటి కళవళమందే నీ మిరపకాయ టపాకు ప్రభుత్వ మిల్టరీ దళములు నీ విజృంభణకు తల్లడిలెన్ పశుశక్తి సర్వదా తళతళలాడు నీదు సుచరితమ్ములు భారత భారతీ మహోజ్వల మకుటాగ్రమందు విలసదృచిరంజిత రత్నపుంజముల్ నవయుగ వైతాళికుడుగా అభ్యుదయవాదులు కీర్తించి గురదాడ అప్పారావు గారు కోరుకున్నట్టుది కొత్త పాత్రల మేలి కలయిక వచన కవులలో కనిపించే జలపాత సదృశమైన భావయిత్రి పద్యకముల్లో కనిపించే మానస సరోవర గభీర తుల్యమైన కరయిత్రి కలిస్తే ఎంత బాగుంటుంది వచన కవనమునకు వ్యతిరేకమా కాదు పద్య కవిత శిల్ప పరిధి వేరు సదుపదగులు కవులు సహజీవనము మైత్రి పద్య గేయ వచన పదములందు పలు భాషల్లో ఒకే శబ్దం రెండు మూడు అర్థాలు ఇచ్చేది ఉండవచ్చు బహు భాషల్లో ముఖ్యంగా సంస్కృత భాషలో అర్థాంతర స్ఫూర్తి కల్పించే శ్లేష అక్కడక్కడ కనిపిస్తుంది తెలుగు భాషలోని విశేషం ఏమిటంటే శ్లేషమయమైన పద్యాలు కోకొలలు అంతేగాక జద్ది కావ్యాలు రెండు అర్థాలతో కూడిన భిన్నమైన ఇతివృత్తాలు గల కావ్యాలు కూడా ఉన్నాయి పింగళీశ్వరరావు రాసిన రాఘవ పాండవీయంలో అటు రామాయణ కథ ఇటు భారత కథ ఒకే గ్రంథంలో ఇమిడింపబడ్డాయి అనగా ఆ కావ్యంలో ప్రతి పద్యంలోనూ రెండు అర్థాలు ఉంటాయి అట్లే రామరాజభూషణుడు వ్రాసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానం ఇంకో కావ్యం అటు హరిశ్చంద్ర కథ ఇటు నలోపాఖ్యానం ఒకే కావ్యంలో ఇమిడింపబడ్డాయి తెలుగులో మూడు కథలు ఉప్పిరిగున కావ్యం యాదవ రాఘవ పాండవీయం ఉంది పద్యాలలో సుప్రసిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది పోతన మహాకవి రాసిన భాగవత ప్రశస్తి లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై భాగవత గ్రంథంలో స్కంధాలు ఉన్నాయి కల్పవృక్షానికి కాండాలుంటాయి భాగవతం కృష్ణ పాత్ర మూలం కల్పవృక్షానికి నల్లని వేళ్ళుంటాయి భాగవతం సుఖమహర్షి మాటలతో అందమైనది సుఖ అంటే చిలుక చిలుకల ఆలాపాలు కల్పవృక్షానికి అందం చేకూరుస్తాయి సుమనస్సు జ్ఞేయం భాగవతం మంచి మనస్సు వారు తెలుసుకోగలరు సుమనస్సులు దేవతలకు కల్పవృక్షం సుపరిచితం శ్లేష కవిత అసదుకో నసియాడు లేత జవరాలుగా కాక నవమాసాలు నిండిన ప్రౌఢ గర్భిణీ సతి వలె నిండు చూలాలు వలె రెండు ప్రాణవాయువులతో రెండు ఊపిరులతో ప్రతిపదం రెండు అర్థాలతో మంద గంభీర మధుర గమనంతో భాషిస్తుంది శ్లేష రెండు రకాలు ఒకటి అభంగ శ్లేష రెండు సభంగ శ్లేష సభానంతరం వేడి తేనీరు అనే దానిలో వెచ్చని టీ అని ఒక అర్థం వేడితే నీరు అడిగితే నీరు ఇవ్వబడుతుంది అని ఒక అర్థం ఇది సభంగ శ్లేష పోతన పద్యం మంజులతాశోభితం ఒక చోట మంజులతాశోభితం భాగవతార్థంలో ఇంకో చోట మంజు లతాశోభితం కల్పవృక్ష సంబంధంగా ఇది సభంగ శ్లేష నన్నయ్య ప్రయోగించిన శ్లేష ఎన్నదగింది కద్రువినతరు సముద్రాన్ని చూస్తారు బోలే బహు విద్రుమ లతాలంకృతంబైన దాని నాటక బోలే ఘనరస పాత్ర శోభిత రంగరమ్యంబైన దాని బోలే దివంబునుంబోలే బైన దాని ఇందు ఉపమేయమైన సముద్రమునకు మూడు ఉపమానాలు ఉన్నాయి ఉద్యానవనం నాటక ప్రయోగం దివం ఈ ఉపమాలంకారంలో సమాన ధర్మం శేషవలన సిద్ధించడం గమనింపదీయనెట్టి విశేషం అహి మకరము సముద్రపక్షంగా ఆ హిమకర దివంపక్షంగా సభంగ శ్లేష రామరాజభూషణ్ణి వశిచిత్రంలోని పద్యాలు బహుళంగా శ్లేష గుంపితాలి చతురాస్యుల్ పురుషోత్తముల్ బుధ గురుల్ సర్వజ్ఞమూర్తుల్ మహాశతమన్యుల్ ధర్మ పుణ్య జనతాశ్లాఘ్యుల్ ప్రచేతుల్ సదాగతులు అక్షీణ నవార్ధకల్పులు కళాకాంతుల్ జగద్బంధులు ఆక్షితిదేవుల్ పురి దేవతా మహిమలన్ చిత్రమే ఈ పదగుంపనాలు అటు సురులకు ఇటు భూసురులకు మృదు మధురంగా అన్వయిస్తాయి రామరాజభూషణుడు చేసిన పూర్వ కవిస్తుతి పద్యం ప్రౌఢశ్రేషకు ఉదాహరణ ప్రాయం మహి మున్వాగనుశాసనుండు సృజయింపన్ కుండలీంద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమును తత్ప్రాగల్భ్యమూహించదన్ ఈ పద్యంలో సుప్రసిద్ధ కవులు వాంగ్మయ ప్రపంచం తీర్చిదిద్దినవారు అర్ధాంతరమునందరి దివ్యమూర్తులు ప్రపంచమును తీర్చిదిద్దువారులు వాగను శాసనుడు నన్నయ బ్రహ్మ కుండలీంద్రుడు సోమయాజి ఆదిశేషువు శ్రీనాథుడు శ్రీనాథ కవి విష్ణువు సోముడు నాచన సోముడు చంద్రుడు భాస్కరుడు భాస్కర్ కవి సూర్యుడు అచ్చటచట రెండర్ధాలు శుభిలీటెట్లు పద్యం కూర్చడంలో ఇటు కవి సామర్థ్యం అటు తెలుగు భాష గొప్పదనం వెలజవుతాయి పింగళీశ్వరరావు రాసిన రాఘవ పాండవీయంలో రెండర్ధంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగాకుండున్ తద్గతి కావ్యమెల్లనగునేన్ ఓహోయనంజేయదే పాండిత్యంబున అందునున్ తెనుగు కబ్బం అద్భుతం బండ్రు దక్షుండు ఎవ్వాడిల రామభారత కథల్ జోడింప భాషాకృతిన్ అయ్యలరాజు రామభద్రుడు పింగళీశ్వరణ కృష్ణుడు మున్నగు వారికి మార్గదర్శకుడు అయ్యాడు అతడు తెలుగులో జద్దికావ్య నిర్మాణమునకు పూర్వరంగ ప్రవర్తకుడు అని చెప్పవచ్చును ధారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘన శబ్ద స్ఫూర్తి వర్తిల్లగా తోరంబైన రసస్థితిన్ విద్యున్మాలికా लक्षणोदारम्बै కవిసేవ్యమై వనమయూరాఢిప్రాపించి వర్షారంభంబు ప్రబంధమట్లు అఖిల పద్యాక్రాంతమయ్యంతగన్ ఇది రామాభ్యుదయ కావ్యంలో సుగ్రీవ పట్టాభిషేకానంతరం వర్షాకాల వర్ణన వర్షారంభం ప్రబంధము వలె ఉన్నది అని కవి వర్ణన ధారాశుద్ధి ఘన శబ్దస్ఫూర్తి రసస్థితి సరళ విద్యున్మాలికా లక్షణోదారంపై కవిసేవ్యమై వన మయూరారూఢి పద్యాక్రాంతము రెండర్థాలు గల ప్రయోగాలు చరిత్ర సృష్టించిన తెలుగు పద్యాలలో హృద్యమైన శ్రేష విద్య కనిపిస్తుంది శ్రీనాథుడు రాసిన ఒక చిరు గంధ పద్యం సర్వజ్ఞ నామధేయము చర్వునకే రావు సింగ భూపాలునకే ఉర్వించెల్లును తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే ఈ పద్యం గుర్చి ఒక కమ్మని కథ ప్రచారంలో ఉంది ఈ పద్యం రాసకొండ ప్రభు అయిన సర్వజ్ఞ భూపాలుని కురుకూటంలో శ్రీనాథ మహాకవి చెప్పింది రెడ్డిరాజుల ఆస్థాన కవి అయిన శ్రీనాథుడు వెలమ ప్రభువుల కూటానికి ఎందుకు వెళ్ళినట్లు దేవరకొండ ప్రభు అయిన లింగమణిడు కొండవీడిపై దండెత్తి విజయలాంఛనంగా రెడ్డి రాజనీయులు పూజించే బాకు నంది కంట పోతురాజు కటారిని తీసుకుని పోయాడట ఆ కటారిని కిరీటం కంటే ఎక్కువ గౌరవ ప్రపత్తులతో చూచే రెడ్డిరాజులు తీసుకురమ్మని అర్థించగా శ్రీనాథుడు వెలమ ప్రభువుల కొలువుకోవడానికి వెళ్ళినట్లు కథ అది యుద్ధము చేసి సంపాదింపదగిన వస్తువు కాదు అదృష్ట చిహ్నముగా పౌరుష లాంఛనంగా తాము భావించే ఆ కటారి శత్రువుల చేతిలో ఉండటం రెడ్డిరాజులకు ఇష్టం లేదు అందుచే ఆస్థాన కవిని రాయబారిగా శత్రురాజులో కొనుక్కోటానికి పంపారు అప్పుడు రమప్రభు సర్వజ్ఞ సింగభూపాలుడు అభ్యాగతిగా వచ్చిన కవి సార్వభౌమునకు మేడ తాళాలతో ఎదురెగి స్వాగతం చెప్పి నందికంఠ పోతురాజు కటారిని ఉడుగురుగా సమర్పించాడని జనశ్రుతిలోని కథ ఈ పద్యం శ్రీనాథుడు ఆ సందర్భంలో చెప్పినట్టిది సర్వజ్ఞ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి సర్వం తెలిసినవాడు రెండవ అర్థం శివుడు సింగభూపాలుడు సర్వం తెలిసినవాడు మరియు పరమేశ్వరుడు కూడా శ్రీనాథుడు మరలి రెడ్డిరాజుల కడకు రాగా కొందరు వేళాకోళం చేశారట శత్రురాజును అంతగా కీర్తించినందుకు శ్రీనాథ కవి సమాధానంగా ఆపద్యాన్ని కాకు మార్చి సభంగ శ్లేషగా చదివి వినిపించాడు సర్వజ్ఞ నామధేయము చర్వునకే రావు సింగ భూపాలునకు ఏ ఉర్వించెల్లును తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే ఈ పాఠాంతర పఠనంలో సింగభూపాలుడు కుక్కతో సమానం అని రహస్య నింద దాగి ఉంది చిరువిరుపుతో ఒక పదగుంపనం భూకంప ప్రకంపనం సృష్టించగల సహజ శక్తి తెలుగు భాషకు ఉంది విశ్వ సాహితీ జగత్తులో రెండు అర్థాలతో జోడు గుర్రాల స్వారీ మాదిరిగా కవిత కూర్చడంలో తెలుగు భాషదే అగ్రతాంబులం తెలుగు సారస్వతంలో శ్లేషకవి సారోహముడు రామరాజభూషణుడు ఇతరులకు శ్రేష ప్రయత్న సాధ్యం రామరాజభూషణకు సహజ సిద్ధం వస్తు చరిత్రలో నదీవలన పద్యం జీవనమెల్ల సత్కవి నిషేవితము ఆశయమెల్ల అచ్చతా పావనత గభీరతల పట్టు ప్రచారములెల్ల విశ్వధాత్రీవలయత్రికాలఫలదేశికముల్ నవకంబులెల్ల ముక్తావళి విభ్రమాస్పదములు ఆనది పెంపును తింపశక్యమే అట్లే బలాకృతైన పడతికి నదికి అభేదం కల్పించే పద్యం వేణి చలింప కంపిత నవీన మృణాళ కంకణ శ్రేణి నటింప लोलशफरी निबिरीसकटाक्षकान्ति विन्नाणमुसूप हंसकगणक्वणनम्बुलुमीर सैकतश्रोणि వివర్తితాబ్జముఖశోభితయై కడు సంభ్రమించినన్ తెలుగు భారతంలో నన్నయ్య వ్రాసిన చివరి పద్యం శరత్కాల వర్ణన शारदरात्रुलुज्ज्वललसत्तरतारकहारपङ्क्तुलन् चारुतरम्बुलय्ये विकसन्नवकैरवगन्धबन्धुरोदारसमीरसौरभमुदाल्चि सुधांशु వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములు అంబరపూరితంబులై ఈ పద్యంలోని చివరి పదగుంపనం ప్రకరణానుబద్ధంగా పాండు రుచిపూరములు ప్లస్ అంబరపూరితంబులై అదిగాక పాండు రుచిపూరములను పరపూరితంబులై అనగా తన రచన ఇక మీద పరపూరితముగా నిలుస్తుంది అని బుద్ధిపూర్వకంగానే నన్నయ్య ఈ విరుపు పొందుపరిచాడని కొందరు విద్వాంసులు వాదిస్తారు వెయ్యేళ్ల పద్య కవితా వారసత్వం నందూరి రామకృష్ణాచారి గారి సోదాహరణ ప్రసంగం విన్నారు ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది